శ్రీ వినాయక పట్టాభిషేకము గణాధిపతి పట్టాభిషేకము అనంతరము దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవము చేశారు సర్వగణాధిపతిగా ఆ బాలకుని పట్టాభిషేకము కావించారు పార్వతి ఆనందించింది శ్రేష్టమైన వస్త్రాలు అలంకారములతో గజముఖుణ్ణి బహుకరించింది అనేక విధములైన సిద్ధులను అనుగ్రహింపజేసింది సింధూర వర్ణముతో అలదారుతున్నావు నువ్వు అందువల్ల నువ్వు సింధూరముతో పూజింపబడతావు దేవతలందరిలోనూ అగ్రపూజ నీకే దక్కుతుంది గంధము పువ్వులు పచనము చేసిన పదార్థములు పండ్లు తాంబూలము హారతి దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి సర్వసిద్ధులు సమకూరుతాయి అని వరాలు ఇచ్చింది శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు శివపుత్రుడుగా విఘ్నేశ్వరుడు అర్హులైన సర్వులను గౌరవించాడు విష్ణువాదులు అతనిని దీవించారు మావలే నీవు కూడా సర్వత్రా పూజనీయుడవు అగుదువుగాక ఎవళ్ళైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజ నిరర్ధకమైపోవుగాక ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వ విఘ్నాలు తొలగిపోవుగాక అని అనుగ్రహించారు ఈశ్వరుడు కూడా వినాయకుడిని ఆశీర్వదించాడు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రోదయానికొక జాము ముందర ఉదయించావు కాబట్టి అది నీ జన్మదినమై విరాజిల్లుతుంది సాలుకు ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరమంతా నిర్విఘ్నప్రదమవుతుంది మార్గశిర శుద్ధ చవితిని రమాచతుర్థి అంటారు ఆ రోజు కూడా నిన్ను పూజించాలి ఇలా ప్రతి మాసములోనూ వచ్చే శుద్ధ చవితి నాడు మొత్తం పన్నెండు చవితులను నిన్ను పూజించి రెండవసారి ఉద్యాపన చేసుకున్న వారికి ఇహ పరలోకములలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయి అని అనుగ్రహించాడు ఓ శౌనకాది ఋషులారా మీ కోరిక మేరకు గణేశుని అవతరణ చెప్పాను మరేం వినదలుచుకున్నారో సెలవీయండి అని అడిగాడు సూత మహర్షి అయ్యా శివకుమారులైన గజముఖ షణ్ముఖులిద్దరూ కూడా మహావీరులు గుణ సంపన్నులే అన్నదమ్ములకు ఆదర్శప్రాయులైన వీరిరువురి మధ్య వివాహం విషయమై వివాదాలేవో వచ్చాయని వినికిడి దయచేసి ఆ ఘట్టాన్ని సవివరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చేయు అని ఋషులు కోరిన మీదట ఇలా ప్రారంభించాడు సూత మహర్షి కుమార గణపతుల వివాహాల ప్రసక్తి కుమార గణపతులు ఇద్దరు దినదిన ప్రవర్ధమానులై వివాహానికి తగిన వయస్సు వారయ్యారు ఒకనాడు వారు జగదంబ జగదీశ్వరుల వద్దకు వచ్చి తమకు పెండ్లి చేయమని కోరారు కాని తన పెండ్లి ముందు జరగాలని కుమారస్వామి తన పెండ్లే ముందు జరగాలని గణపతి తీవ్రముగా పట్టుబట్టారు అప్పుడు ఆది దంపతులు వారికో నియమము పెట్టారు ఎవరైతే ముందుగా భూ ప్రదక్షిణము చేసి వస్తారో వారికే ముందుగా పెళ్లి చేస్తాం అన్నారు తక్షణమే కుమారస్వామి చిత్రబర్హనుడి భూ ప్రదక్షిణానికి బయలుదేరాడు గణపతి మాత్రము కైలాసములోనే ఉండిపోయాడు తన స్థూలకాయుడు సులువుగా ప్రయాణము చేయలేడు అందువల్ల బుద్ధిని ఉపయోగించాలనుకున్నాడు ఒక మంచి ఎత్తు వేశాడు శివపార్వతుల నిమిత్తమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు తాను వెళ్లి ఆకాశగంగలో స్నానము చేశాడు తల్లిదండ్రుల్ని వచ్చి ఆ పీఠముపై ఆసీనులు కావలసినదిగా కోరాడు సరేనని వచ్చి ఆసీనులయ్యారు వారు గణపతి వారిని షోడశోపచారములతో పూజించి ఏడుసార్లు ప్రదక్షిణ చేసి చేతులు జోడించి నిలబడి మెల్లగా ఇలా అన్నాడు వినాయక వివాహం పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతించ కరోతియ తన్యవై పృథివీ జన్యం ఫలం భవతి నిశ్చితం తల్లిదండ్రులను అర్చించి వారికి ప్రదక్షిణమాచరించినట్లయితే భూప్రదక్షిణం గావించిన పుణ్యము కలుగుతుంది ఇది నిశ్చయము అని వేద శాస్త్రాలు ఘోషిస్తున్నాయి నేను ఏడు పర్యాయములు ప్రదక్షిణము చేశాను అంటే ఏడు సార్లు భూప్రదక్షిణలు చేసినట్లయింది కాబట్టి వెంటనే నాకు పెళ్లి జరిపించండి లేదా వేద శాస్త్రాలు చెబుతున్నవన్నీ వట్టి అబద్ధాలని ఒప్పుకోండి మీరేం చేయాలనుకుంటే అది చేయండన్నాడు నవ్వుకున్నారు నగజా నగజా మాతలు ఆపత్ సమయములో బుద్ధినుపయోగించిన వాడే మేధావి గణపతి వేదశాస్త్రాలు ఏమైతే చెబుతున్నాయో వాటిని సత్యం చేయడమే మా సంకల్పము నువ్వే గెలిచావు ముందుగా నీ వివాహము గురించే ప్రయత్నిస్తాము అని ఆశీర్వదించారు అదే సమయానికి విశ్వరూప ప్రజాపతి అక్కడకు వచ్చాడు శివ నిర్ణయము తెలుసుకుని ఆనందించాడు శివ పార్వతులకు నమస్కరించి అయ్యా నాకు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కుమార్తెలున్నారు తమకు అంగీకారమైతే ఆ నా బిడ్డల్ని మీ వినాయకుడికిచ్చి కన్యాదానము చేసుకుంటాను అని అర్థించాడు సరేనన్నాడు సాంబశివుడు వైభవముగా జరిగింది విఘ్నేశ్వరుడి వివాహం గణపతి తన భార్యలైన సిద్ధితోనూ బుద్ధితోనూ కులాసాగా గడిపేశాడు సిద్ధియందు క్షేముడు అనే పుత్రుడు బుద్ధియందు లాభుడు అనే కుమారుడు కలిగారు కుమారస్వామి అలక అప్పటికి భూ ప్రదక్షిణము పూర్తి చేసుకుని వచ్చాడు శరవణుడు నారదుడు కుమారస్వామికి ఎదురు వెళ్ళాడు వేలాయుధ నేనంటున్నానని కాదుగాని సృష్టియాది నేటి వరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయని అన్యాయాన్ని ఆది దంపతులైన శివ పార్వతులు నీ పట్ల చేసేశారయ్యా భూ ప్రదక్షిణము నెపముతో నిన్ను దూరముగా పంపేసి ఇక్కడ వినాయకుడికి పెళ్లి కావిచ్చేశారయ్యా దద్యాద్యది గరం మాత విక్రీణీయాత్ పితాయది రాజాహరతి సర్వస్వం కస్మై కించ బ్రవీతువై కన్న తల్లే విషం పెట్టినప్పుడు కన్న తండ్రే అమ్మకానికి పెట్టినప్పుడు రక్షకుడైన రాజే ఆస్తిపాస్తుల్ని అపహరించేసినప్పుడు ఇక మనం ఎవ్వరికి మొరపెట్టుకోగలమో చెప్పు నీ సంగతేమో గాని బుద్ధిమంతుడైన వాడెవ్వడూ కూడా తనకు అపకారము చేసిన వారి ముఖము కూడా చూడకూడదని వేదం కదా అని ఊదేశాడు అంతటి సుబ్రహ్మణ్యుడును రవ్వంత చెలించాడు అమ్మా నాన్నల మీదేనన్న మాటేమిటి అఖండమంతటి మీద అలిగాడు వెంటనే గౌరీశంకరులకు ఓ నమస్కారము చేసి కైలాసము వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటూ భక్తాభీష్టాలు నెరవేరుస్తూ ఉండిపోయాడు ఒక్క రహస్యము చెబుతున్నాను వినండి యజ్ఞాలు యాగాలు జపాలు అన్నీ ఒక ఎత్తు కార్తీక మాసములో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు చేసుకున్న పాపాలన్నీ చెప్పా పెట్టకుండా చెల్లిపోతాయి అలా స్వామివారి దర్శనము చేసుకున్న భక్తుల పుణ్యము లెక్కగట్టడం నాలుగు నోళ్ల బ్రహ్మకు గాని రెండు వేల నాలుకల ఆదిశేషుడికి గాని శక్యము కాదు